श्रीकृष्णपरब्रह्मणे नमः गीतामृतमुन एकादशाध्यायमु विश्वरूपसन्दर्शनयोगमु च्युता प्रेममीर तेल्पितिवि ఆదియ విజ్ఞానము దానిగే నశించెను మోహంబు తత్వమిది బోధపడియే నీవు చెప్ అర్జునా చూపింతు నీకు నిపుడు చూడంగగలవు నీవు ఎన్నియో చోద్యంబులను నిజముగా ఈ నేత్రములు చాలవు ఇప్పుడు చూడగా నా రూపమున్ అందుచే నిత్తు నీకు చూడగా నా దివ్య బులా అని ఇచ్చే అచ్చుతుండూ దీక్షతో నా విశ్వరూపంబును బహుముఖంబులతోడను మరియును బహునేత్రములతోడను దివ్యభూషలతోడను వెలసెను ఆ దివ్య పురుషుడపుడు దివ్య వస్త్రముల చేత మరియును దివ్యమాల్యముల చేత సర్వంబు వ్యాపించిన ఈసుని సర్వేశ్వరుని జూచెను వేయి సూర్యుల కాంతితో వెలసెను ఆ దివ్యమూర్తి అప్పుడు సర్వజగముల జోచెను అర్జునుడు సర్వేసు దేహమందు సర్వభూతముల జోచే మరియును సకలమునులను గాంచెను పంకజాసను గాంచెను ఇంకను గాంచినందు బహుతుండముల తోడను మరియును బహుదరముల తోడను బహునేత్రముల తోడను ఇంకను బహురూపముల నొప్పెను శంఖు చక్రముల తోడ వెలసిడి సర్వేసుగాంచినతడు దివ్య దేహము తోడను వెలిగెడు దేవదేవుని గోంచెను అక్షరుడ అవ్యయుడవు అచ్యుత సకలమునకాశ్రయుడవు సత్యమును పోషింతువు మరియును శాశ్వతుండవు నీవేగా ఆదియును మధ్యంబును అంతమును లేనట్టి వాడవీవు సూర్యచంద్రుల నేత్రముల్ నీకు మది చూడచోద్యంబయ్యడు దశ దిశలు నిండినట్టి నీ దివ్య దర్శనముగాంచుచున్నా జగము వణకుచునున్నది జగదీశ కావవే భక్త కోటి పూజ చేయుచునుండిరి దేవతలు లోక పూజ్యుడవంచును స్వస్తి చెప్పుచునుండిరి భక్తితో సిద్ధ సంఘంబులెల్లా వసువులును రుద్రాదులు వాయువులు ఆదిత్యులున్ రాక్షసుల్ సిద్ధులను గంధర్వులు సాధ్యులను సేవించుచున్నవారు భయమునుండుచునున్నవి లోకములు పాలించి రక్షింపవే భయము కలుగుచునున్నది పరమేశ నాకునో నిశ్చయముగా ఆకాశమున్న కంటిన నీదైన ఆరోపమును చూడగా కనిపించుచున్నవయ్యా కమలాక్ష బహువర్ణముల మంటలు బ్రహ్మాది రూపములను బహు విశాలంబైన బాహువులును ప్రజ్వలిత నేత్రంబులు చూడగా భయమగుచునున్నవయ్యా ప్రళయకాలమునందలి అగ్నివలే ప్రబలుచున్న ముఖంబులా చూడజాలకయుంటిని జగదీశ చూపవే కరుణ నాపై ఆచార్యుడును భీష్ముడు అచ్యుత ఆ కౌరవులు అందరు అభయ సైన్యములందున ఉన్నట్టి ఆయోధవరులందరూ మండుచున్నట్టి నీదు ముఖముల మలమల మాడుచుండ కొందరా పండ్ల మధ్య చిక్కుకొని కుందుచుండగ జూచితి నదులన్నీ శీఘ్రముగను నడచుచు సాగరుని చేరునట్లు ఈ యుద్ధ వీరులంతా ఇప్పుడు నిన్ను జేరుచుండిరయ్యా మండుచుండెడు వహిని మిడుతలు మరి చేరి చచ్చునట్లు చచ్చుచుండిరి వీరులు అందరూ సర్వేశ నిన్ను చేరి మండుచున్నట్టి నీదు ముఖముల మడియుచున్నవి లోకముల్ నీవెవ్వరో తెలుపుము నిక్కమోగ నీ కార్యమేమిటయ్యా కాలమ్మునైన నేను కావింతు లోక సంహారమిప్పుడు నీవు వదలినా వదలను వీరల నిక్కంబుగాను పార్థ అనిసేయుమయ్యా నీవు అర్జున అనుభవింతువో రాజ్యమున్ నీవు కారణమైతివి ఇచ్చట నేను కార్యం బైతిని మున్నె వీరల జంపితి నీవు ఇక మోహంబు వీడుమయ్యా రణరంగమున వీరిని రయముగా చంపి జయమును బొందుము ఈ వాక్యములను విన్నా విజయుడు ఇట్లు పల్కెను భక్తితో జగము పొందుచునున్నది హర్షంబు జగదీశ నిన్ను పొగడి బ్రహ్మాది దేవతలకు కారణంబైన బ్రహ్మం వీవెగా అక్షరుడవు అచ్యుత సదసత్పరుడవు వాయువును వహ్ని నీవు జగదీశ వరుణుడవు హిమకరుడవు తల్లి తండ్రియు నీవేగా దాతవు దాతకుని తండ్రి వీవే విశ్వమంతట నిండిన వాడవు విశ్వేశ్వరుడవీవెగా వందనములయ్య నీకు వేనవేల్ వందనములందుకొనుము చనువు చేతను నిన్ను నీ సఖుడంచు పిలిచినాడను తెలియక అజ్ఞానవశము చేత యాదవా అని నిన్ను పిలిచినాడా నీదు మహిమను తెలియక నిక్కముగా ఈ రీతి బల్కినాను శిక్షింపకయ్య నన్ను శ్రీకృష్ణ రక్షించి కాపాడుమో సర్వజగములకెల్లను భోజుడౌ జనకుడవు నీవెగాదా గురువులందున శ్రేష్ఠుడై వెలసిడు గురుదేవుడవు నీవేగా నీకు సములెవరు లేరు నిక్కముగా ఈ మూడు జగములందో వందనంబు నరింతును వాసహి అందుకొని రక్షింపవే తండ్రి రక్షించునట్ చెట్లు తనయుని నన్ను రక్షింపుమయ్యా ప్రియుడు క్షమించునట్లు ప్రియురాలి నన్ను బ్రోవవే కరుణతో సఖుడు క్షమించునట్లు తన సఖుని నన్ను క్షమింపుమయ్యా దాసుడై పల్కుచుంటి మాధవ దాసోహమంచు నేను మున్న జోడని రూపమున రూపమున్ చూచినే మోదమును పొందినాను చూడజాలను దీనిని ఇక నేను చూడలేనయ్య నిజము పుణ్యంబుగట్టుకొనుము శ్రీకృష్ణ పూర్వరూపమును చూపి అని పల్కు అర్జునునకు ఈ రీతి అచ్యుతుడు బల్కినాడు ఆద్యంతములు లేనిది అర్జునా ఈ విశ్వరూపమోయి దీని చూడగజాలరు ఇతరులు దివ్య నేత్రములేమిచే అట్టి రూపంబును అర్జునా నా యోగ మహిమ వలన జోపితిని నీకు నేను ఇద్దాని చూడజాలరు నిర్జరుల్ యజ్ఞముల చేతగాని మరియును యాగముల చేతగాని దానముల చేతగాని మరియును ధర్మముల చేతగాని ఎరుగజాలరు ఎవ్వరు ఈ విశ్వరూపం పల్కుజును కృష్ణుడు చాలించే ఆ విశ్వరూపంబును సంతసించుచు జూచెను ఫల్గుణుడు ఆ సహజ రూపంబును భయము వీడెను చిత్తము పూర్తిగా భక్తి కలిగేను ప్రభునిపై యజ్ఞము చేతగాని భువిలోన యాగము చేతగాని దానము చేతగాని ఎరుగరు ధ్యానంబు చేతగానే భక్తియే ముఖ్యమయ్యా నను జేర భక్తియే సాధనంబో భక్తియే లేకున్నచో దొరకదు ముక్తిని కంబుగాను श्रीकृष्णपरब्रह्मणे नमः इति श्रीसच्चिदानन्दपरमहंसस्वामिप्रणीतं वैन गीतामृतमुना समाप्तमु समाप्तम्